చేసినటువంటి చరిత్రవాద్య విద్వాంసులకి నా గాత్రాన్ని రికార్డ్ చేసినటువంటి ఇంజనీర్లకి వారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇప్పుడు చెడిగిన వాడు కూడా ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు వెలపి నా అన్నం పెట్టిన ఈ చిత్ర పరిశ్రమకి నేను కృతజ్ఞుడు పూలబాణం వేసినప్పుడు కూడా మొదట ఒకటి రెండు బాగానే ఉంటాయి మెచ్చగా జరుగుతుంటాను కూర్చోబెట్టి ఎడాపెడా పూల బాణాలు వేసిన పూలతో కొట్టినా కూడా గాయం అవుతుంది ఉంది పొగడతలా అసలు ఏమిటో నేను మర్చిపోయాను అనమాట మా ఇరవై ఆరు సంవత్సరాల జీవితంలో ఇప్పుడు నేను ఇలాంటి వాడినా నాలో ఇన్ని విశేషణాలు ఉన్నాయా అంటే సభలు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఉత్ప్రేక్షలు ఉంటాయి ఎవరి గురించి అయినా కూడా మనం కొంచెం కాస్త ఎక్కువ చెప్పాలి అది ఇంత ఎక్కువ బాబు ఎంత కుర్చీసిపోతున్నాను అనమాట ఇక్కడ కూర్చొని దాసుగారు గారు అనేవారు నరకం ఎంత చెప్తారు రాజుగారు మనం కూర్చోబెట్టి అందరూ మనం పొగటానికి నిర్ణయించి నుంచి నరకం ప్రతిసారి ఆయన కొన్ని సన్మానాలు తీసుకురావడానికి నేను అలా వేళ పడాల్సి వచ్చేదన్నమాట నరకంలో చదువుతారు ఎందుకంటే నేను ఆయన కరెక్టే అంటే అసలు బాధ కారణం చెప్పడం తెలియదు మగవాడు వస్తుంది కానీ మగవాడు మగవాడు అయిపోయాడు అని కానీ ఇక్కడ ఈ కార్యక్రమానికి నేను ముఖ్యంగా ఒప్పుకోవడానికి కారణం మొట్టమొదటి సూత్రధారి అయినటువంటి సోదరుడు రామలింగేశ్వరరావు అతని హృదయ నా హృదయం ఏమిటంటే నాకు అక్షర దశ పెట్టిన వాళ్ళని వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళు పాట పాడిన తర్వాత చాలా మంది నా దగ్గరికి కూడా కొత్తగా పాడుతున్న గాయకులు వస్తారు సార్ మీ పాటలు పాడి నేను బతుకుతున్నాను అది నిజమైన ఉత్ప్రేక్ష కానీ వాడు సహజంగానే చెప్తాడు అబద్ధం కాదు మీరు వాడి పాట నేను మాత్రమే విని లేకపోతే ఆ సినిమా కొంచెం పుట్టినంలో వింటే అది పాట ఆ సినిమా ఉండగానే ఉంటుంది ఆ పాటను తర్వాత బ్రతికించేవాళ్ళు ఎలా పాడినా సరే ఆ పాటను వేదిక మీద పాడేవాళ్ళు రేడియోలో వినిపించేవాళ్ళు వీళ్ళందరూ లేకపోతే వాటికి బట్టకట్టగలం అన్నాను జరగలేదు సో ప్యాటర్న్స్ పోషకులు అనేవాళ్ళు ఎవరైతే వినేవాళ్ళు విని ఆనందించేవాళ్ళు సద్విమర్శలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కాకుండా పాట వినేవాడు ఎవరైనా సరే పాటలు అందరూ కూడా నేపథ్య గాయకులాగా పాడలేదండి ఇప్పుడు శంకరా అని ఉన్నది దాని అంటున్నాం ఎవరు వచ్చి ఇంకా సార్ ఆ పాట పాడతారా అంటే మనకు అర్థం కదా ఎంతో ఆ పాట పాడలేని వాడు కూడా సార్ శంకర పాడతారా అంటే మనకు అర్థమైపోతుంది అక్షరం లేకపోతే పాట లేదండి చాలా మంది సంగీతస్తులు మా వాళ్ళలో ఉన్నారు ఏమిటా అక్షరం పెద్ద ఏమిటి అక్షరం శవాల పడుంటాయి దీనికి నేను కనుక దానికి త్వర ఊపిరి ఊరకపోతే లేచి నిలబడుతున్నాను ఎంత దౌర్భాగ్యం ఎంత ఎంత మూర్ఖత్వం అక్షరం అన్న పేరులోనే శాశ్వతత్వం ఉంది అక్షరం లేకపోతే పాటకు గతి లేదండి మీరు కాసేపు వినగలరు ఎంతసేపు వింటారు ఒట్టి ఒట్టి నేను నేను ఎంత గొప్ప పాట అయినా సరే సానా పాపాక్షణం పది నిమిషాలు ఉంటారు ఏమయ్యా ఆ సన్ననాం కళాలు వదిలేదు ఏదైనా అక్షరంతో అభివృద్ధి మీకు కూడా కాస్త ఎంజాయ్ చేస్తా ఉంటాను అక్షరం లేకపోతే బాధ లేదండి ఎందుకంటే నాకు అక్షర భిక్ష పెట్టినటువంటి ఈ కవులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియచేయడానికే ఈ సభను ఉపయోగించుకున్నాను కానీ సన్మానం పొందడానికి మాత్రం కానీ కలిపిన ప్రతి సందర్భంలో వాడితో చెప్తూ ఉంటాను వాడు వాడు వాడు విధానాన్ని ఆనందిస్తూ ఉంటారు ఎందుకంటే చాలా మంది ఏమనిపిస్తున్నారంటే అండి మాధ్యమాలు మనం కనబడద్దు కొన్ని మాటలు మాట్లాడుతుంటాం మీరు బయటకు మాట్లాడుంటాయి ఓ పాట గురించి నాకు కొద్దిగా తెలుసు దాన్ని చక్కటి తెలుగులో చెప్తారు వాళ్ళు గారికి లక్షణ సాధించడం తెలుసు ఆయన కావ్యాలు చదువుతున్నాడు ఆయన పాటలు మా తమ్ముడే అన్నాడు వాడు ఎన్నోసార్లు సీతారాం అక్కడ చూసినట్టు ఏం తెలియనట్టు చూస్తున్నాడు రాయణ భాస్కర్ మన అన్నయ్య అన్నాడు అది ఇవన్నీ ఉద్రేక్షలు కావాలంటే నాకు నాకు నాకు హక్కు ఉంది విపాకం ఉంది భాష మీద గౌరవం ఉంది తెలుగు అని చెప్పుకునే గర్వం ఉంది అంత మాత్రం చేత మిగతా భాషలన్నీ పరిగణాలను అనేటటువంటి ఒక జాగ్రత్త లేదు ఇవన్నీ వీళ్ళు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క భాషను ఒక్కొక్క ఒక అద్భుతాన్ని సృష్టించేటటువంటి ఒక గొప్పతనం ఈ కళలు ఉన్నప్పుడు అందరిని కలిసి పనిచేస్తున్న దుఃఖం వస్తుంది ఆ పరిస్థితి లేదు వాడు రికార్డింగ్ ప్రతిబంధిగా ఉండేది సంగీత కూర్చునే వాళ్ళు సంగీత దర్శకులు ఉండేవాళ్ళు కవులు ఉండేవాళ్ళు ఒకళ్ళు కలవడుకునే వాళ్ళ అభిప్రాయం చివరి టేక్ దగ్గర కూడా ఏదైనా మారితే బాగుంటుందేమోనని కవి గబగబా వచ్చి ఈ లైన్ ఒకసారి మారుతామా ఇది పాడతామా అంటే దానికోసమే మరొక టేక్ తీసిన సందర్భాలు కొన్ని వాందలు ఉన్నాయి అదేమి ఎక్కడుంటున్నాం శ్మశానంలో నిలబడి పాట పాడుతున్నట్టుంటున్నారు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలి కావాల్సిందే కాదు కాదు దాన్ని ఎందుకు ఉపయోగించాలంటే పాటకున్నటువంటి ఒక అందాన్ని నిగిరీకృతం చేయడానికి ఉపయోగించాలి కానీ మాట వినిపించకుండా చేయడానికి కాదు నా మంచి తీర్మానం చేశాడు సార్ నేను పాట మిక్స్ చేస్తున్నాను ఫైనల్ గా నిర్మాత పరిగెత్తుకొచ్చి వచ్చి వినిపించడానికి కొంచెం రిటర్న్ కలిసండి అన్నాడు ఆయన జోక్ చేస్తున్నాను అనుకున్నాను వాళ్ళు నేను అదేంటంటే నడిపే కాదండి ఇప్పుడు మాట వినిపించకపోవడమే ఫ్యాషన్ మరి దానికి రాయించుకోవడం ఎందుకంటే ఏదో ఒక మాట గుండెలా రాయించుకోవడానికి పూర్తిగా రాయించుకోవడానికి కూడా కష్టపడతారు మా నిర్మాతలు కొంతమంది ఉన్నారు కొన్ని నటులు వాళ్ళకు బూత్ కావాలి అని రాయించుకునేవాడు ఓకే నీ అభిప్రాయం నీ డబ్బు నువ్వు కల్పిస్తున్నావు ఆ బూత్ అయినా వెలిగించకపోతే దేనికి నువ్వు రాయించుకోవడం ఎందుకు అర్థమే లేదు కదా దానికి రెండు ఒక్క ట్రాక్ లో రికార్డ్ చేసిన పాటలు ఇవాళకి నిన్న కూడా ప్రతి అక్షరం పాట కూడా రాసుకోవచ్చు రెండు వందల యాభై ట్రాక్లు ఉపయోగిస్తున్నారు ఎందుకు ఉపయోగిస్తున్నారు ఎవరికి అర్థం కాదు పాటకు దానివల్ల గౌరవం దక్కనప్పుడు ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం అనవసరం అది చట్టపాటైనా సరే అక్షరం మిగిలించాలి కదా అక్షరం వినిపించినప్పుడు ఇంత పాటకు ఏం పట్టం కలుగుతాం చెప్పండి అలాంటి పరిస్థితిలో అందుకని ఈ నలభై ఆరు సంవత్సరాలలో నేను చేసినటువంటి నా ప్రయాణంలో నా నా గొంతుకు గౌరవం పట్టం కట్టింది అక్షరం ఆ అక్షరదాతులు వీళ్ళందరూ కాబట్టి వాళ్ళు చాలా మంది వయసులో చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ముట్టుకోలేదు నేను కానీ సరస్వతి పుత్రులు కాబట్టి కాస్త అష్టాన్ని నమస్కారం చేస్తే సత్యం ఉందండి ఏమీ తప్పలేదు అందులో పెద్దవాళ్ళు నా కాళ్ళకి రమ్మని చెప్తారు నేను ఎంతో మంచి చూసిపోతాను మీలో కాదు నేను సరస్వతి అంటారు ఇది ఒక పడిగట్టు మాట ఆ మాట నేను ఎందుకు వాడకూడదు వీళ్ళందరికీ ఇక్కడి నుంచే నేను సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నాను నా నా గొంతులకు నా పాటకు దృష్టి పెట్టినటువంటి అక్షరదానం చేసినటువంటి ఈ మహాకవులందరూ సినిమా పాటలు సినిమా కవులు తక్కువ చూడటం సార్ చాలా మందిలో ఉంది చాలా మందిలో ఉంది ఆ చిన్న చూపు చూసేటటువంటి తత్వం ఏ కవికి ఏ ప్రబంధానికి తక్కువ కాదండి సినిమా కవి మూడున్నర నిమిషాలలో ఒక పాత్రను ఆవిష్కరించాలి ఒక కథను చెప్పగలగాలి వీటన్నిటికి తోడు ఒక సన్నిధి దర్శకుడు చేసిన స్వరాలు మాటలు పొదగాలి ఎలా అది చాలా సామాన్యం నేను కూడా రాస్తాను చూపించే పాట రాస్తా కానీ పంపన ఉండదు లక్షణం ఉండదు శబ్దం ఉండదు ఎన్ని గొప్ప పాటలు రాస్తున్నారు ఎలా ఎలా నిభాయిస్తున్నారు ఎంతమంది అవివేకాన్ని భరిస్తున్నారు పాట రాస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏమీ తెలియని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు శబ్దం గురించి లక్షణం గురించి వ్యాకరణం గురించి చెప్తున్నప్పుడు నేను అలాగా చూద్దాంలేండి అని వాడి కోసమని తాపత్రయపడు ఏమన్నా అనుకుంటాడేమోనని ఎన్ని ఇబ్బందులు పడి ఒక పాటను దొరికినప్పుడు నొప్పులు అంటున్నారంటే కవులు వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు నిజంగా ఈ రోజుకు కూడా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని కవిత్వాన్ని సూచించగలిగిన కవులకు ఏమీ లోకాలు లేదన్నారు సినిమా పరిశ్రమలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఒక్కొక్క పద్ధతిలో అద్భుతాలు చేసేవాళ్ళు అన్ని కలిగి అద్భుతంగా చేయగలిగిన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళకి అవకాశం లేదు సైన్స్ కూడా వాళ్ళు ఏంటండి ఎంతమంది వస్తారు విశ్వనాథ్ అనుకోవాలి రాజధాని రావు జరిగింది విశ్వనాథ్ దగ్గరికి ఎవరైనా ఒక మంచి సమాచారం రాసుకుని చూపించడానికి వెనుకటువంటి ఏమి చెప్పండి అంటారు ఆయన ఇది కొంచెం కఠినంగా వాళ్ళని జనానికి అర్థం ముందు అర్థం చెప్పండి అంటారు అర్థం లేదు ఇది వదిలేస్తే ఎలాగండి తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకున్నవాడు కూడా తెలుసుకుంటారండి అది ఇలా మనకు అర్థం కాదు అంటూ తప్పు చేసుకుంటూ చేసుకుంటూ పోయి మన నిఘంటూ ఒక్క కాగితానికి వచ్చేస్తుంది చివరి ఒక్క అక్షరం అయిపోతుంది ఏ రాష్ట్రం ఇంక తర్వాత ఏముంటుంది చెప్పండి భాష అంతరించిపోదు భాష ఎప్పుడు అంతరించుకోదండి భాష అన్నింటికంటే గొప్పది అక్షరం ఎప్పుడు శాస్త్రమైంది అది ఎప్పుడు అంతరించుకోదు ముందు మనం మొహమాటాన్ని పోగొట్టుకుందాం దయచేసి తెలుగులో మాట్లాడడానికి మొహమాట పడకండి అవసరమైన ఇంగ్లీష్లో అద్భుతాలు చేయని మాట్లాడండి కాదు కాదు నలుగురు ఉన్నప్పుడు ఎవరన్నా మన తెలుగు వాడు మనం అనుకుంటే వాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు ఏమన్నా అనుకుంటాడు ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ లో నిన్న కూడా వాడు ఆఫ్రికాని చేసేవాడు ఆఫ్రికాన్స్ బెట్ లో వస్తాడు ఆఫ్రికాన్స్ లోనే మాట్లాడతాడు తక్కువ చేసేవాడు వ్యక్తి టీఏ కోర్స్ లో వచ్చినారు మిగతా వాడు తప్ప వాడు ఇంగ్లీష్ చేసుకుని మాట్లాడలా అవసరం లేదు వాడి మాతృభాష వాడికి తెలుసు నాకు తెలుసు నేను చెప్తాను దీంట్లో నేను ఎక్స్ప్రెస్ చేస్తాను దాన్ని ఏం చేస్తాను ఏదో మనం ముందు మొహమాట పట్టం తగ్గించుకోకూడదు మీరు తప్పులు మాట్లాడినా సరే అల్ప ప్రాణాలు మహాప్రాణాలని మార్చి మార్చి మాట్లాడినా పర్వాలేదు ముందు మాట్లాడటం నేర్చుకోండి తెలుగులో తెలియకపోతుందండి మన మన ఇంట్లో ఉంది మన చేతిలో ఉంది మన మన మన ముందులో ఉంది మన మన కరెంట్ చెట్లో కాస్తుంది కాయలు పూటలు చూస్తుంది శివుడు వేస్తుంది మనం గమనించట్లేదు ఎందుకంటే కరెంట్ చెట్లు మనం పనికిరాదు నేను ప్రతిసారి చెప్తాను నేను మీ ఎదురుకుండా చెప్తున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే కర్ణాటకలో పుట్టాలని ఎన్నోసార్లు నేను చెప్తాను వేదిక కారణం ఏంటంటే నా భాషను చూసి నన్ను రక్తస్వీకారం చేస్తున్నారు కన్నడి నా కన్నడ భాషను విని వాడు రక్తస్వీకారం చేస్తున్నారు వాళ్ళు విపరీతమైన భాషాభిమానం ఉండేవాడు ఎవరన్నా వేరే పరాయి భాష వాళ్ళు ఈ మధ్య కాలంలో అన్ని పరాయి భాష వాళ్ళందరూ పాడుతున్నారు అనుకోండి ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి గౌరవం దక్కాలన్నా వాళ్ళు ఆలోచిస్తారు ఇతను కన్నడి కూడా లేదంటే పరా పరాయి రాష్ట్రం చేసిన వాళ్ళని అలా వాటన్నిటినీ ఛేదించి ప్రతి పురస్కారాన్ని నాకు అంటగట్టి కన్నడం అంటే ఏమిటి తెలుసా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడతారు అది కన్నడం అన్నారు కారణం ఏంటంటే నా భాష మీద ఉన్నటువంటి గౌరవంతో పాటు మిగతా భాషలు కూడా నేను గౌరవిస్తాను నాకు అన్నం పెడుతున్నటువంటి నా నిర్మాత ఎందుకు తీసుకున్నారంటే నా భాష బాగుంటుంది నా గాత్రం బాగుంటుంది నేను బాగా అభివృద్ధి చేయగలను కాబట్టి అప్పుడు ఆ భాషను నేను మర్యాద కదా ఆ భాషను నేర్చుకోవాలి కదా నేర్చుకొని మర్యాద పాలించాలి కదా అంతే తప్ప వాళ్ళు వేరే భాషలో వాళ్ళు వచ్చి పాడుతున్నారంటే వాళ్ళు తప్పు కాదండి వాళ్ళని గెలిచిన వాళ్ళు తప్పది వాళ్ళే అక్కడ వచ్చి నా పుత్రాలు కాదు నన్ను పాడించండి పాడించండి కాదావిడ ఎవరు పట్టాల వీళ్ళకి ఎందుకు పాడుతున్నారో ఎవరన్నా ఒక కారణం మీరు తప్పగలిగితే నేను దండం పెడతా నేను గాయకులు ఎప్పుడూ తప్పుపట్టను నేను తప్పుపట్టేది ఎప్పుడంటే చాలా పాటలు పాడి వాళ్ళు పాపులర్ అయిన తర్వాత కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పారితోషికాన్ని తీసుకొని అవార్డులు సంపాదిస్తున్నప్పుడు కూడా భాషను నేర్చుకోకపోతే మాత్రం చాలా మంది నీకు ఆ అన్నం తమ్ముడు అన్నాడు సీతారాముడు అన్నట్టు మేము అన్నయ్య పాడి పాట హిందీలో పాడి పాట మొదటి నేషనల్ పాట అన్న అన్నాడు రెండో నేషనల్ పాట సంతోషం నాకు మొదటి నేషనల్ వాడు తెలుసు పట్టుకోవచ్చు హైదరాబాద్ వాళ్ళు ఎందుకు నన్ను ఒప్పుకున్నారంటే వాళ్ళ భాష నేను గౌరవించాను కాదు అలాగే వేరే భాష భాష మాట్లాడే వాళ్ళు మనలో పాడడానికి వచ్చినప్పుడు మన భాషను గౌరవించాలి నేర్చుకోవాలి రాములు రాములు గారి గారు అన్నట్లుగా నేను నాలుగు ఎకరాలు అంటాను వినండి మీకు వస్తున్నాయి డేటింగ్ అంటే దానికి మనది చేయదు నా రెండవ పాటే కన్నడం మొట్టమొదటి పాట తొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ పదిహేను ఆ రోజు ఎందుకు నేను నచ్చుకోవాలంటే బాబు గారి జన్మదిన కాబట్టి నేను పుట్టినరోజు గాయకుడిగా ఆ రోజున మర్యాద రామణ కృష్ణంలో కొండలపల్లి గారు రామకృష్ణతో మాట్లాడు పట్టణాపల్లి రామకృష్ణతో పాడగానే అక్కడ వీణ వాయించడానికి వచ్చినటువంటి శ్రీ రంగరావు గారు ప్రతివాడు భయంకర శ్రీనివాసరావు శ్రీనివాస్ గారి ప్రజలు ఆయన నాకు మొట్టమొదటిసారి కన్నడలో పాడాలి రికార్డింగ్ చేసే అవకాశం ఉంది లిమిటేషన్ చేసే అవకాశం వచ్చిందయ్యా అందులో నేను చెప్పి పాడిస్తున్నాను కన్నడ భాష ఉంది కానీ తెలియదు నాకు ఎలా ఏమిటో తెలియదు నాకు తెలియదు నేను సంగీతం చేస్తున్నాను కవులు ఉంటారు భాష నా గండుకులు ఉంటారు వాళ్ళు నేర్పిస్తారు నేర్చుకుని చేస్తారు వాళ్ళు అలాగే విజయనారసింహ తెలుగువాడ మొదలనాడు బ్రాహ్మణుడు ఆయన కర్ణాటకలో పుట్టి పెరిగి పుట్టంగా తెలుగు తెలుగువాడు అంటే అంతర్జాతీయ క్రాంతి గావించిన వాళ్ళు కర్ణాటకలో పుట్టి పెరిగి తెలుగు మాతృభాష అంశాలు కన్నడాన్ని కన్నడాన్ని శాసించి కన్నడానికి గౌరవం పట్టం కట్టినటువంటి మహానుభావులు ఆ అవిజయనార్థం వ్యక్తి ప్రతి అక్షరం ఎలా అనాలి దీని అర్థం ఏంటి అని చెప్పి రెండు రోజులు దానికోసం వ్యవహరిస్తుంది ఏదైనా కష్టపడకుండా ఫలితం ఎలా వస్తుంది షార్ట్కట్లు వచ్చేది షార్ట్ అయినా ఉంటుంది పోతుంది కష్టపడకపోతే ఏది కాదు ఈ రోజు కూడా నేను పాట పాడడానికి ముందర సాహిత్యాన్ని రాసుకొని ఒక నా నా మొట్టమొదటి పాట నుంచి ఇవాళకి నేను పాడిన అన్ని పాటలు నా దగ్గర ఉన్నాయి పుస్తకాల రూపంలో కానీ కాగితాల రూపంలో కానీ నా దగ్గర ఇంకా ఉన్నాయి నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్తున్నప్పుడు చూస్తుంటాను ఎంత జాలి వేస్తుందంటే బాధ వేస్తుందంటే ఏడుపు వస్తుందంటే ఒక పేపర్ పెట్టుకుంటారు వచ్చిన గాయకులో గాయనేమని వాళ్ళకి తెలిసిన భాషలో రాసుకోని మనం ఆ పేపర్ ఇక్కడ పడే వెళ్ళిపోతారు అది మనం మనం పాడిన పాట దీన్ని దాచుకోవాలి పదేళ్ళ తర్వాత దీని వాల్యూ ఏంటి దీని విలువ ఏంటని ఎవ్వడం తెలియలేదు నేను నా ఏం తోచినప్పుడు నా ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళిన ఆ పాటలు చూస్తుంటే నేను పాడిన ఈ పాట ఎలా పాడిన నువ్వు స్వరం రాసుకోవడం కానీ ఎక్కడ రెడ్డిషన్ కూడా రాయలేదే ఎలా గుర్తు గుర్తుపెట్టుకొని వాడేనబ్బా అని దానికి సంబంధించిన చిన్న చిన్న కథలన్నీ గుర్తుకొస్తాయి వేలు పట్టి నడిపించారు కవులు వేలు పట్టి నడిపించారు నా సీనియర్ గాయని గాయకులు నా మ్యూజిషియన్ వైలెన్ వాయిస్తూ ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నటువంటి సీనియర్ మహానుభావుడు గతాన్ని చూసిన మద్రాసు గారు ఒక సీనియర్ వయలిస్ట్ ఒకటేంటో కనుక ఇక్కడ మనసు అక్కడి నుంచి రేవాలు శరణంలో శృతి చూస్తున్నా రెండు చోట్ల కొంచెం ఫ్లాట్గా పాడుతున్నాం చెప్పేవారేమి కొత్త వాడు వాడికి భాష వాడు చేస్తున్నవాడు వాడు వాడికి భాష రాదు చేసుకునేవాడు వాడు వాడికి భాష గురించి అంటే పెద్ద ఇంట్రెస్ట్ అన్ని అవకాశాలు ఉండి విజ్ఞానం ఉండి కూడా చెప్పేవాళ్ళు లేకపోతే ఎంత అధోగతిలో ఉంటున్నారు ఎంత మంచి గాయకులు ఉన్నారు తెలుసా మనకు ఇవాళ ఎంత మంచి బాగా పాడే చిన్నారులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని ఒక రెండు వందల యాభై మంది సెలెక్ట్ చేసేసింది మన ఇండస్ట్రీ ప్రతి మ్యూజిలేటర్ నేను యాభై మందికి పరిచయం చేశాను అరవై మందికి పరిచయం చేశాను దేనికంటే పరిచయం చేయడం ఈ సినిమాలో రెండు పాటలు పాటించి మర్చిపోవడం వదిలేదు మరో సినిమాలో ఇంకోటి తీసుకురావడం ఎందుకంటే రేమాన్ పాటించాడు మరెవరో పాటించుంటాడు అనమాట అలాంటి పాట పాటించాడు ఒక నలుగురు మంచి క్యాండిడేట్లు తీసుకోండి ఎక్కువ అవకాశాలు ఇవ్వండి వాళ్ళకి తో పాడే అవకాశాలు ఇవ్వండి వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశాలు ఇవ్వండి మంచి కవుల దగ్గర వాళ్ళని కూర్చోబెట్టండి కవి లేకుండా రికార్డింగ్ చేయకండి ఆ రోజులు ఉన్నది సార్ కవి లేకపోతే రికార్డింగ్ చేసేవాడు కాదు బాలసుబ్రహ్మణ్యం సుశీల్ గారు ఘంటాల్ గారు ఉంటేనే కాదు రికార్డింగ్ కవి గారు ఉన్నారా లేదు సార్ ఆయన పని అయితే ఊరు పెడుతుందా ఏ సంస్కారం మన చేత కాదు కాబట్టి నేను సీతారామయ్య దగ్గర పాట రాయించుకుంటాను అది జొన్నలకి దగ్గర రాయించుకుంటున్నాను అతనికి నేను సలహా ఇవ్వడం నా చేత కాదు కాబట్టి ఆ పని ఇచ్చాను కదా ఓ హీరో వచ్చి కూర్చుంటాడు లేకపోతే ఓ నిర్మాత వస్తాడు ఇది నాకే అర్థం కాలేదు జనానికి అర్థం అవుతుందండి అంటే ఎలా నీకు అర్థం కాకపోతే జనానికి అర్థం కాదా అందుకే ఆత్రేయ గారు అన్నారు అవును ఇది నీకే అర్థం కాదు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే బాగుంటుంది అక్కడ కాదు ఆశపడిన అక్కడ కాదు ఎందుకంటే భాష ఎప్పుడు అంతరించిపోదు మనం గర్వపడాలి ఈ భాషకు నేను చేయను నేను వెనకాతలు ఉంటున్నాను ఈ తల్లి వెనకాతలు నేను నడుస్తున్నాను ఇప్పుడు నేనే నా పాడే నలభై ఆరు సంవత్సరాలు ఒక శక్తి ఉంది ఏనాడు కాలం లేదు నేను గాయకుడు కావాలి సినిమా కావాలి నా టెక్నికల్ కళ అంతా కూడా ఇంజనీర్ కావాలి రెండు వందల యాభై రూపాయలు జీతం తీసుకుంటూ గొప్ప పెట్టుకుని సీట్లో వెళ్ళాలి ఆ రోజు రెండు వందల యాభై రూపాయలు గొప్ప ఉద్దేశం ఎనభై రూపాయలు నాకు పంపిస్తే మా నాన్నగారు ఇంజనీరింగ్ చదువుతున్నాను సమీపంలో నా గురించి పద్దెనిమిది రోజులు ఇంజనీరింగ్ కళాశాల అన్నాను ఇంజనీరింగ్ కళాశాల చదివిన అనంతపురం ఉంది తిరుపతిలో ఆర్ట్స్ కాలేజీలో చదివాను ఈ సంస్థ కళాశాల పక్కనే ఉండేది మా కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీలో నేను పూర్వ విద్యార్థిగా వచ్చి అక్కడ ప్రొసీడ్ ఇలాగా అడుగడుగున అద్భుతమైన గురువులు దొరికాయి చదువుకు సంబంధించిన దేనికైనా ఇలా తలవంతున్న సందర్భంలో ఎందుకు నేను గాయకుండా లేదు నాకంటే మంచి కలసరాలు లేదు నాకంటే పాడేవాడు లేదా కోరుకోలేదు యోగం యోగం ఆ యోగానికి కారణం ఈ జన్మ కాదు పూర్వజన్మ ఆ జన్మలో నేను ఇంకా ఎందుకు ఫినిష్ చేయవలసింది ముగించవలసినటువంటి నా కర్తవ్యం కాకముందే నేను నేను పర్వాపదించాలంటే నాకు ఈ పని చేయాలని అనిపించాను అది ముఖ్యమైన ఉద్దేశం అది తెలిస్తే మాత్రం ఎందుకు చిత్తశుద్ధితో ఉండవు ఎందుకు నేను పని చేయను ఏం తెలుసు నాకున్న బెస్ట్ క్వాలిఫికేషన్ చెప్పమంటారా నాకు ఏం తెలియదు అని నాకు బాగా తెలుసు నాకు తెలియని విషయాలు ఏనాడు నేను ఎన్ని పాటలు నేను పాడలేను వెళ్ళిపోయాను అంటే నచ్చని పాటలు వేరే విషయాలు గొప్ప పాటలు కూడా ఈ పాటలు నేను న్యాయం నేను నన్ను క్షమించండి సరే ఎవరైనా శంకరాభరణాలను పాడేది లేదా శంకరాభరణం పాడడానికి కారణం ఏంటంటే మహాదేవన్ అనేటటువంటి ఒక గొప్ప గొప్ప ప్రాక్టికల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేసిన సంప్రదాయ సంగీతం ఎక్కడ కూడా వేలు పెట్టడానికి వీలు సినిమా సంగీతమైన కానీ పామరుడు కూడా పాడుకునేటట్టు సంప్రదాయ సంగీతాన్ని రాక్షాపాకంలో చేసిన ఒకే ఒక సంగీత దర్శకుడు కేవీ మహాదేవన్ నేను పిచ్చుకలేక నా దగ్గర దాటిపడి పెట్టి నడవాలంటే నడలేదు నాకు తెలుసు వీడికి ఏం పలుకుతుంది వీడికి ఏం రాదు అని తెలిస్తే నా చేత ఏమేమి పాడగలను అలాంటి పాటలు చేయించారు కాబట్టి నాకు ఖ్యాతి వచ్చింది ఏ పని ఒకటి వల్ల అవుతుంది అని కానీ ఏ పని ఒకరి వల్ల కానే కాదు సమష్టి కృషి పాటైనా అంతే సంసారమైనా అంతే లేకపోతే భిక్షాభివాడు ఒకటే ఉన్నారని అనుకుంటున్నారు మీరు ఎన్ని ఎంకాలు ఎన్ని భాగాలు పనిచేస్తున్నాయి కాలు సొంతంగానే శక్తితో కదులుతున్నారు ఆ చేయడం వెళ్ళాలి ఇంకొక పలుసులు పట్టుకోవాలి అది తిప్పాలి టైర్లు తిరగాలి ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా చరణం ఉండదు అది గమనించగలిగితే అసలు ఎదురు పవర్ వస్తుందండి మనిషికి ఒక పాఠము ఆట ప్రాణప్రతిష్ఠ చేయడానికి మీ మైత్రికి వెళ్ళడానికి ముందర ఎంత మంది ఎన్ని కష్టాలు పడతారో చూడాలనుకుంటారు వాళ్ళందరూ పడే కష్టం మనందరూ అంతమించారు దేవుడు కాబట్టి వాళ్ళ అక్షరానికి వాళ్ళ స్వరానికి మర్యాద ఇస్తూ దాన్ని చక్కగా పాడగలుగుతున్నాం కాబట్టి ఈ మర్యాద వాళ్ళకి గౌరవం దక్కింది కాబట్టి నా కంఠం ద్వారా నీకు ఆనందాన్ని కలిగించడానికి సాగులేదు వీళ్ళందరికీ కూడా నేను ప్రేమించి నమస్కారం చేసుకుంటాను ఎంత ఎంత కష్టమైన పని గతంలో అయితే రికార్డింగ్ చూడడం కోసం నా మిత్రులు వందల సంఖ్యలో వచ్చేవాడు నా కాలంలో అసలు నేను కూర్చోడానికి చూడకుండా వెళ్తాను ప్రతి రోజు రికార్డింగ్ ఎప్పుడు చూసిన ప్రతి నుంచి ఏంటంటే పోరాటం తీసుకొస్తాను రికార్డింగ్ వచ్చినప్పుడల్లా వ్యక్తులు రికార్డింగ్ చూడడానికి వచ్చేవాడు అంత ఆనందమైనటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ రికార్డింగ్ చేయరు ఈరోజు ఎవరు రావట్లేదు నేను నేను వేసుకుంటావు ఆ మ్యూజిక్ మాకు కనపడుతుంది రోజు పాడేస్తా పది నిమిషాలు వెళ్ళిపోయి ఏముంది అక్కడ ఆ మజా పోయింది ఆ సుఖం లేదు ఆ ఇచ్చి పుచ్చుకోవడం లేదు ఆ ఇచ్చి పుచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం ఏదైనా ఏ కవిగా సరే ఎన్ని ఎంత ఎంత అందమైన పాటలు నేను పాట చేసిన పాటలు ఉన్నాయి సార్ చాలా మంది అనుకుంటారు బాలు గారి తెలుగు చాలా స్పష్టంగా ఉంటుంది ఎవరు పాత పాటలు వేసుకుంటున్నారు ఇక్కడ వద్దు పడలేదే నేను కూడా శంకర అని వాడే నోటు తీసుకుంటున్నాను అది తప్పు శంకరాభరణం ఒకటే మాట శంకరాభరణము అనే పాట ఉండాలి ఆ పాటంతా పాడుతూ మనుషులకు వచ్చే గుడ్లు రొట్టె తీసేందుకు ముందుకు వచ్చేసింది అలా చాలా నేను నాకున్న ఒకటే స్పెషల్ క్వాలిటీ ముందే చెప్తాను నాకేం తెలియదు చూస్తాను నేను చేసిన తప్పులు మాత్రం ప్రత్యక్షంగా ఎప్పుడు ఒప్పుకోవడానికి ఏనాడు కూడా నేను నిలుకాడు ఎందుకంటే నా తర్వాత వాళ్ళు నా తప్పు చేయకూడదు కాదు ఒకసారి ముందు బొమ్మిపోయింది లైవ్ రికార్డింగ్ చేస్తున్నాను నడకలు చూస్తే అన్నమాట ఆ ఫైనల్ టైం ఓకే చేశారు నేను దానికి డైరెక్టర్ మీరు డైరెక్టర్ సచివ్ డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ గారు నేను అన్నాను మిత్రమా గొంతు గొంతులు అక్కడ బొమ్మిపోయింది కదా నేనే ఎడిటర్ని కదా ముందు పేపర్లో నుంచి నేను కట్ జాయిన్ చేస్తాను ఈ రోజున నాకు పంచి పంచి ఒకటి లేదా ప్రింట్ చేయాలి మళ్ళీ నెగటివ్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి సరే ఆయనే కదా ఎడిటర్ డైరెక్టర్ చేస్తాడు అంటు చేయలేదు మర్చిపోయాడు సినిమాలు అలాగే వచ్చింది ఎవరు ఎందుకు ఇలా పాడాలని అలా పాడిన ప్రతి వాడు ఆ అలాగే పాడుతూ మొదలు పెడుతున్నాడు స్టేజ్ అంటే నేను ఎంత ద్రోహం చేశాను కదండి పాటకి చాలా పెద్ద గ్రహణం చేసింది కారణం ఏదైనా కావచ్చు కాబట్టి మనం చేసే పని ఒక మాంసనం ద్వారా ఇన్ని కోట్ల మందికి దగ్గరగా వెళ్తుంది అన్నప్పుడు రెండు దగ్గర పెట్టుకుని పనిచేయడం చాలా ముఖ్యం ఒక మాట మాట్లాడినా చాలా ఆలోచించి ఆలోచించి మాట్లాడాలి ఈ ఈ సంస్కారం ఎలా వస్తుందంటే చాలా మంది సంస్కారం వస్తుందో పనిచేయగలరు వాళ్ళకి లేని వాళ్ళు ఫ్రెండ్స్ ఆశీర్వదిస్తున్నారు కార్పొరేటర్ ఆరోగ్య మహానుభావుడు దాశరథి గారు ఆకలి తీరే సముద్రాలు దాని పాట కూడా పాడాం మేము ఆయన అస్వస్థులే మనసు మీరు ఉన్నారు ఆయన పాట పాడాలి మా నాన్న ఆయన మా నాన్న మామయ్య అని పిలిచేవాడు ఆయన ఈ పాట కూడా పాడ పాడగలగలేకపోతున్నాను నేను నా నా అదృష్టం చూడండి రామకథ సినిమా చూస్తూ మా గురువుల గారు పదం పండుగ సంగీతం చేస్తూ రామాయణాన్ని ఆయన చేత రాయించాలని ఆయన భద్రత అంకలు ఆయన ఇంట్లో మంత్రమే మీద ఉన్నా సరే మా గురువు గారు చేస్తూ నేను ఆయనతో వెళ్ళి ఆయన ఆయన చెప్పినంత రాసుకొని అక్కడక్కడ క్యూర్ చేసి ఆ పాటను రికార్డ్ చేస్తాం అందులో ఆయన పాట కూడా పాడలేదు మల్లాజీ గారు పాట పాడలేకపోయాను మల్లాజీ గారు రాసిన వేరే పాటలు పాడలేదు సంతోషపడుతున్నాను ఆయన నాకోసమే నేను పాట పాడుతుంటే నేను పాడింటే ఎంత బాగుండేది ఎటు ఎన్నుసార్లు అన్నాడు ఎన్నిసార్లు గారు నా పాట పాడ పాడింటే నేను ఎంత ఆనందపడేవాడు అలాగా ఇవాళ వచ్చిన వాళ్ళు రాలేని వాళ్ళు కూడా నా కక్షలు దృష్టి పెట్టిన నారాయణ రెడ్డి గారు నారాయణ గారు నారాయణ ఈ మహానుభావులు అందరూ కూడా నేను మొట్టమొదటి పాఠశాలకు పాడినప్పుడు ఈ మాత్రం పిలుపులు రాదని నాకు వీళ్ళ వీళ్ళు మాట్లాడాలని వాళ్ళ రాత చూసి వాళ్ళ వాళ్ళతో మాట్లాడి మంచిగా ఎంత ఒక అద్భుతమైన మంత్రులు ఉండేవి కళాకారుల కోసం అవన్నీ పోయాయి కాదేస్తుంది అనమాట మళ్ళీ రాదా అని ఇంకా ఆశాజీవి నేను మళ్ళీ అందరం కలిసి ఆచరిస్తారు లైవ్ లో రికార్డ్ చేస్తే ఎంత అందంగా ఉంటుందో ఎంత ప్రతిబంధంగా ఉంటుందో రికార్డింగ్ చేయాలి అలాంటి రోజు రావాలని కోరుకుంటూ ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను రకరకాల రంగాల నుంచి పెద్దలు వచ్చారు శతావధాన్ని వర్షావధాన్ని భగవంతుడు చాలా దగ్గరగా ఉన్నవాడు జీవితాన్ని ధ్యానం చేసి దేవాలయాలు కట్టించిన వాళ్ళు నన్ను దేవుళ్ళ తెలుసుకునేవాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇవాడు నా మొదలు ఆశీస్సు గుర్తించారు అజ్ఞానాన్ని గుర్తించారు ఇదేమి నా ఆయుస్సు ఆరోగ్యం ఇంతకంటే నాకేం కావాలండి నా వెన్నెముక నా సైన్యం వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళు నాలో చెప్పిన గుణాలన్నీ కూడా ప్రత్యేకమైన కాదండి అది ప్రతి మనిషిలో ఉండవలసింది ఎక్కువ మందిలో అది లేదు కాబట్టి తక్కువ మందిలో ఉంది కాబట్టి అలా ఇది కదా గుణం అనుకుంటున్నాను మనిషిలో మనిషిలో ఉండాలి నేను మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను నాలో కూడా చాలా గ్రీ ఏరియాస్ ఉన్నాయండి నేను కూడా పురుషోత్తమం ఏమీ కాదు నాలో కూడా చిన్న చిన్న తప్పులు ఉంటాయి కానీ వాటిని తక్కువ చేసుకుని మంచి లక్షణాలు ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఎత్తగా ఎప్పుడు నా నా ప్రయాణం దాని పట్లే ఉంటుంది ఇప్పుడు నేను పక్షంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అందరూ అనుకుంటారు బాలీవుడ్ నచ్చేది వినపాన్ని ఎన్నిసార్లు నేను అతన్ని నేను పరుషంగా మాట్లాడుతాను చెప్పడానికి వీలేదు ఇది కాదు పద్ధతి నువ్వు చేస్తున్న పద్ధతి కాదు ఇలా చేయొద్దు అంటే అతను ఎక్కడున్నాడు వినపాడు వినపాన్ని ఏంటంటే మంచి హీల్ అంటే అతనికి కూడా లేదని కాదు ఎక్కువ మాట్లాడతారు విషయానికి రా అంటాను నేను విషయానికి రా నువ్వు చెప్పదలుచుకుంది నువ్వు చెప్పు అది చాలా ముఖ్యమైనది ఎక్కువ మాట్లాడినందుకు ఏంటంటే నువ్వు నేను నువ్వు మర్చిపోతావు నేను ఏం విన్నాను నాకు అర్థం కాదు ఇలా అతను నమ్మలేని సందర్భాలు చాలా ఉన్నాయి అంటే క్రైస్తవ పెద్దవాళ్ళు కాబట్టి అనుభవం కాబట్టి అంతే తప్ప నైన్టీ నైన్ సురేష్లు ఎంత చెప్పుకుంటారు కార్యక్రమాలు అమెరికాలో ఒక రోజున పలానా తోటి పలానా టైం రావాలి అని చెప్పాను అరగంట లేట్గా వచ్చాడు ప్లేన్ వెళ్ళిపోయింది పాస్పోర్ట్ తీసుకొని మంచిగా వెళ్ళిపోయింది అతని భార్య ప్రతిమాలు నాకు తప్ప కొనసాగించి ఎప్పుడు రాము గీతం కళ్ళని పెట్టుకుంటే తర్వాత ఏదో అన్నాను కదా మిమ్మల్ని పరిశ్రమ చేస్తున్నాను ఈ ఇవన్నీ కూడా ఆత్మీయతతో చేసేటటువంటి నాకు కోపం వస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే నాలో ఉన్న వేరే పాశ్వాన్ని కూడా మీకు చెప్పడం కోసం ఓకే వాళ్ళు ఎక్కువ మాత్రం సేపు కూర్చొని నేను ఒకరితో నేను ఇంకా డబ్బు పడకుండా ఉన్నానంటే నేను ఎంత గొప్ప విశేషం అని నా ఓపికకు నేనే జోహారం చేస్తూ చెప్పుకుంటున్నాను నేనే నా కృతజ్ఞత చాలా ముఖ్యం ఒక మంచి ఎవరు కావాలండి బాలసుబ్రహ్మణ్యం ఒకరిని పిలిచి ఇద్దరు పిలిచి అన్నం చేసి సరిపోతుంది ఒక సార్ వచ్చారనుకోండి ఒక పెద్ద రాజకీయ నాయకులు వచ్చారనుకోండి వచ్చి జనం లేదు వాళ్ళు జేజేలు లేదు ఆ శబ్దాలు లేవు ఈ ఇల్లు ఈ బాలుని పిలుపు చేయాల్సిన అవసరం ఏముంది దాని వెనకాల ఒక చిన్న సంస్థ అంటే మిగతా వాళ్ళకి సన్మానం చేసే సంస్థలు కాదు భాష పట్ల మక్కువ ఉన్నటువంటి మాధ్యమం చేయబడినటువంటి రామచంద్రమూర్తి గారికి ఆయన వెంట ఉన్నటువంటి యంత్రాంగానికి అందరికీ కూడా నేను తల వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భాష కోసం పడుతున్నా ఎవరైనా సరే వాళ్ళకి నేను దృశ్యానం కూర్చున్నాను వాళ్ళ కోసం ఏం కావాలని చేస్తాను అందుకనే నా నా తమ్ముళ్ళు నాకు నా అక్షర పెట్టిన వాళ్ళు వస్తున్నారు నాకు ఒక ఆ అక్షరానికి మన పట్టం కట్టేటటువంటి అద్భుతమైన ఛానల్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను ఒప్పుకున్నాను నా అధిక ప్రసంగాన్ని భరించిన మీ అందరికీ దండాలు పెట్టుకుంటున్నారు ఒక మిత్రుని అడిగాను అయ్యా నేను చెప్పాలి నేను ఎంతసేపు మాట్లాడిన వింటారు కానీ నేను పాడకపోతే బాగుండదు ఒక పద్యం రాశాను రాసిన వారిలో తర్వాత చెప్తాను నాకు ఈ పద్యం చాలా కాగితాలు జీవన జీవనం పెట్టుకున్నాను నా నా గురించి రాసిన పద్యాలన్నీ ఎక్కడున్నాయో ఇవన్నీ బాగా ఇస్తాను అనుకోకండి సార్ చాలా జాగ్రత్తగా దాచుకుంటాను చాలా చాలా జాగ్రత్తగా దాచుకుంటాను రత్నాలు మాణిక్యాల అని ఎక్కువ ఎందుకంటే అది నాకు చందని ఉంటుంది భిక్షగ సాంబమూర్తీవి ప్రీతి భగిల్ల సుగత్ర సంపదీ భిక్షగ మాతృమతి శీతల మానసతత్వముపదీ శిక్షణమిచ్చి మాతృమతి లక్షణమైన సంగతులు చాలన చేయుచు నేర్పి దర్శకులు లక్షణమైన సంగతులు లాలన చేయుచు నేర్పి దర్శకులు అక్షరదాతలారా అక్షరదాతలారా కవితాక్షతరీకలజాలువారు సంప్రోక్షణ భాగ్యమున్ కలుగ గోషిడి మీరలు క్షణమాత్రయోగ్యతకు మీరును సంగు సునింత వారు నన్ను అక్షయ ఆదరంగేయ మీ ప్రేక్షక పాత్రనైతి అక్షర గీతికాసుధరనాదర వీదరి నందజేయ నే ప్రేక్షక పాత్రనైతి కనురెప్పలు చెమ్మగిల నిగ జ్యోతరం ఆ సమీపుడు రామరత్న ముస్లిం ఇక్కడ నిజానికి ఫోన్ చేసిన నిజాన్ని నేను ఇలా ఆవిష్కరిస్తున్నాను పద్యం ఆయన అంటే రాష్ట్రందించారు అతనికి సభాముఖంగా మాంసపురాలు ముగ్గురు రెండు వరకు ఊపుకున్నంత వరకు మీకు ఇబ్బంది కలిగించకుండా పాటుపడతాను నా కవి విపుల అక్షరానికి ఘాతం కలిగించకుండా పాటుపడతాను ఓటు కలిగి రోజు వాడలేని రోజు ముఖ్యంగా నేను నిశ్శబ్దంలో తీసుకొచ్చు విని ఆనందిస్తాను మీతో నన్ను విని ఆనందించి నన్ను వినిపించిన తల్లిదండ్రులు మీరందరూ సేవైనా జనాభా ఉంది సేవైన కుటుంబంలో ఉంది ముఖ్యంగా గొడవికుల తమ్ముడు నేను ఎక్కువ సన్మానాలు పొందలేదండి నా తమ్ముడు నడిపో సున్నాలు పెట్టి ఎన్ని ఉంటాయని చాలా తక్కువ యోచన చేసి వెళ్తాను కొన్ని చోట్ల మొహమాటం కొన్ని చోట్ల ఇది మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకంటే నా తమ్ముళ్ళు అందరూ వచ్చినాను ఆశీర్వదించి తమ్ముళ్ళు ఆశీర్వదించడం ఏంటి అంటే అది అంతే

ఇంత తమాషగా ఉంటుంది కదా ఆజాన్ బాబులు ఆయన ఆయన వామన్ రావు అన్న పేరు కారణం ఏంటంటే ఆయన వామనుడు ఎందుకు పేరు పెట్టుకున్నాడంటే మూడు పదార్థ గుల్లోకాలు ఆక్రమించడానికి మీ మాధ్యమం ద్వారా మీ ముప్పై కోట్ల మంది హృదయాలను ఆక్రమించాలని చాలా కోరుకుంటున్నాం హెచ్ఎం టీవీ వారు జై తెలుగు జై జై తెలుగు అనే కార్యక్రమాన్ని ముప్పై వారాల పాటు పదమూడు మంది చలనచిత్ర కవులు పదిహేడు మంది అష్టావధానులు శతావధానులు సహస్రావధానులతో ఈ తెలుగు భాషా ప్రచారం కోసం ముప్పై వారాల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు తెలుగు భాషకి విశేషంగా సేవ చేస్తున్నటువంటి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారికి పురస్కారాన్ని అందజేసే సందర్భంగా ఈ చలనచిత్ర కవులు అవధానులు వీరందరినీ కూడా పిలిచి ఒక విశిష్టమైన వేదికపై ఆయన ఈ పురస్కారాన్ని అందిస్తారని ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ కార్యక్రమంలో కవి మిత్రులు ఎవరైనా సరే కాస్త కవితాభరితంగా మాట్లాడినా కూడా అది కవిత్వంలో